శ్రీగురుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యంకరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి తం నాయకం బోధయేదిత్యాహు తమ్ అంటే ఆయన నిద్రపోతున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు వ్యక్తి ఉండడు పర్సన్ ఉండడు పర్సన్ ఉండకపోతే ఇంకేముంటుంది ఆత్మే ఉంటుంది ఇంత పరమాత్మలో విలీనమై ఉంటాడు సో నిద్రావస్థ కనుక తమ్మన్నదానికి ఆత్మానం సూక్తం జాగ్రత్త అవస్థలో ఆత్మయే ఒదిగి మదిగి ఆ జాగ్రత్త పురుషుడుగా ఉంది స్వప్నావస్థలో అదే ఆత్మయే ఒదిగి మదిగి స్వప్న పురుషుడుగా ఉంటుంది సుశుక్తిలో కూడా ఆత్మస్వరూపమే కానీ దానికి అజ్ఞానం యొక్క ఉపాధి సుశుక్తిలో ఉంటుంది ఎందుకంటే సుశుక్తి ఎందు నాకేమీ తెలియలేదు అనే అనుభవం ఉంటుంది కనుక సుశుద్ధేందు నేను స్వయం ప్రకాశ స్వరూపుడును అనే అనుభవం ఉండదు ఏమీ తెలియలేదు అనే అనుభవం ఉంటుంది దాన్నే అజ్ఞానోపాధి అన్నారు అంచేతనే జాగ్రత్త అవస్థకి స్థూల శరీరం ఉపాధి స్వప్నావస్థకి సూక్ష్మ శరీరం ఉపాధి సుశుక్తికి అజ్ఞానం దానే కారణ శరీరము ఉపాధి సో అటువంటి ఆత్మను అంటే నిద్రపోతున్న మనిషిని మీరు హఠాత్తుగా ఒక్క ఉదుకున నిద్ర లేకపోవద్దు అని పెద్దలు చెప్తారు కథ ఏమిటి చికిత్స కాదయో జనా లోకే ఎవరు చెప్తారంటే వైద్యులు అలాగే ఇతర విద్వాంసులు లోకంలో చెప్తూ ఉంటారు ఎందుకు అలా చెప్తున్నారంటే నోనంతే పశ్యంతి జాగ్రద్దేహ జాగ్రద్దేహాత్ ఇంద్రియద్వారత అపసృత్యా కేవలో బహిర్వర్తతే ఇది ఎందుకు అలా లేపకూడదు అంటే వాళ్ళు ఇలా ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసుకున్నారు వాళ్ళకి తెలుసుకోవాలి ఏ ప్రశ్న వాళ్ళు ఈ సత్యాన్ని చూడగలుగుతున్నారు ఎవరు అలా కౌదుకున లేకపోవడదు అని చెప్పే పెద్దలకి ఈ సత్యం తెలుస్తూ ఉన్నది ఏమిటా సత్యము అంటే ఈ నిద్రపోయే సందర్భంలో వాడు జాగ్రత్త దేహము నుండి విచిత్ర అయిపోయినాడు జాగ్రత్త దేహము నిద్రావస్థయంలో ఉండదు జాగ్రత్త దేహం నుంచి ఉపసంహారం ఉపసంహారానికి కూడా ఒక ప్రాసెస్ ఇంద్రియముల ద్వారా అంటే జాగ్రత్త ఈ ఇంద్రియము ఉపసంహారం అయిపోతుంది కన్ననే ఇంద్రియము ఉపసంహారం అయిపోతుంది ఇంద్రియాలన్నీ ఉపసంహారం అయిపోయేప్పటికీ ఇంద్రియముల ద్వారా తెలుస్తూ ఉండేటువంటి జాగ్రత్త దేహం కూడా ఉపసంహారం అయిపోతుంది ఈ ఇంద్రియములన్నీ మనస్సులో ఉపసంహారం అయిపోతాయి ఆ మనస్సు స్వరూపంలో ఉపసంహారం అయిపోతుంది అంచేతనే ఆ అవస్థ ఎందు కేవల ఉంటాడు ఏ రకమైనటువంటి ద్వైతము లేకుండా నిద్రావస్థ ఎందు ద్వైతం లేకుండా ఉంటాడు ఈ ద్వైతులను గురించి ఓ మహాత్ముడు అన్నారు ఇంకా నాకు గుర్తొచ్చి చెప్తున్నాను ద్వైతులు ద్వైతమే సత్యం అంటారు వాళ్ళు రెండు పాయింట్స్ వాళ్ళు ఆలోచిస్తే సరిపడుతుంది ఒకటి నిద్రలో ద్వైతము లేదు ఎందువల్ల ద్వైతం సత్యమైతే ఉండాలి కదా సత్యం అనేది ఎప్పుడూ ఉండాలి ఎప్పుడూ ఉండేదాన్ని సత్యం అంటారు ఓసారి ఉండే ఓసారి లేకపోతే దాన్ని సత్యం అని ఎలా అంటారు నిద్రలో ద్వైతము లేదు కారణం ఏమై ఉంటుంది వాళ్ళు చూసుకోవాలి తర్వాత ధ్యానంలో ద్వైతం లేదు ధ్యానం అంటే ఇన్నర్ సైలెన్స్ కనుక మీరు మెయింటైన్ చేసుకుంటే ద్వైతం ఉంటుంది దీని ఈ రెండు అనుభవాలను మీరు పరిశీలిస్తే మీకు ఒక సంగతి స్పష్టమవుతుంది అదేమిటంటే ఎక్కడ మనస్సు ఇంద్రియముల వ్యాపారం ఉంటుందో ఏ కాలము ముందు ఉంటుందో అప్పుడు మాత్రమే ద్వైతం అనుభవానికి వస్తుంది అని మనకి స్పష్టమవుతుంది దానిని బట్టి దాన్ని మీరు జాగ్రత్తగా ఆ ఆ సత్యాన్ని బాగా మీరు విశ్లేషణ చేసుకుంటే మీకు ఒక సంగతి అర్థమవుతుంది ఎందుకంటే ఈ ద్వైతం అనేది ఇంద్రియములు మనస్సు యొక్క చలనము తప్ప మరియు ఒకటి కావచ్చు నియమలు మనస్సు వల్ల సంచలనం చేస్తూ ఉంటాయి వాళ్ళ కదిలిపోతూ ఉంటాయి ఆ కదలిక నుండి ఈ ద్వైత ప్రపంచం యొక్క అనుభవం నిర్మాణం అవుతూ ఉంటుంది కాబట్టి ద్వైత ప్రపంచం అనేది కేవలము ఇంద్రియములు మనస్సులకు సాపేక్షముగా మనకి అనుభవానికి వస్తూ ఉంటుంది ఇప్పుడు ఏమైపోయింది ఇంద్రియములు మనస్సు అవి ఉపసంహారం అయిపోయి ఇప్పుడు కేవల ఆత్మ రూపంగా అంటే అద్వయాత్మ స్వరూపంగా ఉన్నాడు బహిహి వర్తితే బహిహి అంటే ఈ జాగ్రత్త ప్రపంచములకు జాగ్రత్త పురుషులకు జాగ్రత్త సుఖ దుఃఖములకు పుణ్యపాపములకు కర్తృత్వ భోక్తృత్వములకు అతీతంగా ఉన్నాడు అలా ఉన్నవాడిని ఎందుకు వెళ్ళి లేపాలి ఎందుకు అలాగా తన స్వరూపంలో విలీనమై ఉన్నవాడిని మీరు బలవంతంగా లేపి మళ్ళీ వాడిని ఈ దిక్కుమాలిన ప్రపంచంలో ఎందుకు తీసుకురావాలి ఒక ఊరికన వాళ్ళు లేచినప్పుడు లేస్తారు మనం ఎందుకు చేయాలి ఆ పని కాబట్టి వాడిని ఒక వృత్తులో లేకవద్దు అని పెద్దలు చెప్తూ ఉంటారు తర్వాత మంత్రం దుర్భిషజ్యగుంహాస్మై భవతి యమేషణ ప్రతిపద్యతే దీనికి అవతారిక తత్ర దోషం పశ్యంతి ఎందుకు ఒక్క ఉదుటున లేపవద్దు అని ఎందుకు అంటున్నారంటే తత్ర అట్లు ఒక్క ఉదుటున లేకుట ఎందు వారికి ఒక దోషం కనబడుతూ ఉంటుంది దెస్సి వాళ్ళు కనపడు వాళ్ళు తెలుసుకుని ఉన్నారు అలా ఒక్క ఉదుటున లేపినట్లయితే ఈ దోషము ఉన్నది అని వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఏమిటంటే ఆ దోషము హీ బికాస్ హీ అసౌ బోధ్యమాన తాని ఇంద్రియ ద్వారా సహసా ప్రతిబోధ్యమాన బోధ్యమాన ప్రతిపద్యతే ఇప్పుడు వాళ్ళు మీరు నిద్ర లేపుతున్నారు నిద్ర లేపుతున్నారంటే దాని అర్థం ఎటు తెలిసిన ఇంద్రియ ద్వారముల నుండి ద్వారం ద్వారా బయటికి వెళ్ళొచ్చు ద్వారం ద్వారా లోపలికి వెళ్ళిపోవచ్చు ఆ ఇంద్రియ ద్వారముల వద్దకు వెళ్ళి వాటి ద్వారా ఉపసంహారం అయిపోయి స్వరూపంలోకి వెళ్ళిపోయి ఉన్న వాడిని మళ్ళీ ఆ ఇంద్రియ ద్వారముల వైపు మీరు తీసుకొస్తున్నారు ఇంద్రియ ద్వారాన్ని ప్రతి బోధ్యమాన లేపడం అంటే అది నిద్రపోతున్న వాడిని లేపడం అంటే వాడిని మళ్ళీ ఇంద్రియ వ్యాపారాలలోనికి మీరు కృషి చేస్తున్నారు ఇంద్రియ ద్వారముల వైపుకు వాడిని నిద్ర లేపుతున్నారు అలా నిద్ర లేపేప్పుడు అప్పుడు ఒక మిస్టేక్ అవ్వడానికి అవకాశం ఉన్నది వాడు ఆ ఇంద్రియ ద్వారములను సరిగ్గా చేరుకోలేకపోవచ్చు వాడంతటా వాడు సావకాశంగా స్మూత్ గా లేచినట్లయితే ఆ చైతన్యము రూప చైత రూప పరిచ్ఛిన్నమై ఇప్పుడు చైతన్యం అన్ని ఇంద్రియాల్లోకి వెళ్ళాలి ఆ కన్నులోకి వెళ్ళేప్పుడు రూప పరిచ్ఛేదంతో కంట్లోకి వెళ్ళాలి చెవిలోకి శబ్ద పరిచ్ఛేదంతో వెళ్ళాలి అలా వెళ్ళాలి ఆ చైతన్యం చైతన్యం తెలివి వచ్చింది అంటే చైతన్యం విడిపోతుంది ఇప్పుడు రాజమండ్రి వచ్చిందంటే గోదావరి ఏడు మొక్కలుగా ఏడు పాయలుగా విడిపోతుంది అదా అలాగే ఆ చైతన్యం చైతన్య ప్రవాహం జాగ్రత్త చైతన్య జాగ్రత్త చేతనం అది ఒక ప్రవాహం ఆ ప్రవాహాన్ని మీరు కొట్టారు నిద్ర లేకుండా ఉంటే జాగ్రత్త చేతన యొక్క ప్రవాహాన్ని వేకింగ్ కాన్షియస్నెస్ యొక్క ప్రవాహాన్ని మీరు తక్కువని ప్రవేశపెట్టారు ఇప్పుడు ఈ ప్రవాహం ఐదు ఇంద్రియములుగా విడిపోయి ఐదు ఇంద్రియాల్లోకి వెళ్ళాలి నిజానికి మనస్సు కూడా ఇంకో ప్రవాహం మొత్తానికి ఐదు ప్లస్ వన్ ఆరు ఇంద్రియాలు ఫిజికల్ బాడీ కూడా తీసుకోండి కర్మేంద్రియాలు కూడా తీసుకోండి అవు ఐదు అంటే పదకొండు ఇంద్రియాలలోకి ఈ జాగ్రత్త చేతన యొక్క ప్రవాహం ప్రవేశించాలి ఆ ప్రవేశించేప్పుడు కంట్లోకి రూప ప్రవాహమే ప్రవేశించాలి చెవులోకి శబ్ద ప్రవాహమే ప్రవేశించాలి మీరు ఒక్క ఉదుటును లేపారనుకోండి ఆ ప్రవాహం ఇది ఎలా అంటే బండ కట్టి ఒక్క ఉదుటున బండను లేకపోతే ఉప్పేశారనుకోండి అంత అక్కడ జమ అయినటువంటి నీరంతా కూడా అలా కల్లోలంగా వచ్చేసి వరద వచ్చేస్తుంది అలా అయిపోతుంది అలా అయిపోయి కంట్లోకి చెవికి వెళ్లాల్సిన ప్రవాహం కంట్లోకి చెవిలోకి వెళ్లాల్సిన ప్రవాహం ముక్కులోకి ముక్కులోకి వెళ్లాల్సిన ప్రవాహం చెవిలోకి అలా వెళ్ళింది అనుకోండి వీడు అనారోగ్యం పాలు అవుతాడు అంతేకానే నిద్రపోయేటప్పుడు టెలిఫోన్ బంద్ పెట్టి నిద్రపోవాలి టెలిఫోన్ నేను నిద్రపోతూ ఉంటాను ఆ టెలిఫోన్ ఏమవుతుంది మోగుతుంది అది గణగణ మోగుతుంది మోగినప్పుడు మీరు పడి లేస్తారు ఆ పడి లేవడం అన్నది ఆరోగ్యానికి మంచిది కాదు అంచేత ఇది నా ఈ అనుభవం నాకు కూడా ఉంది నేను నాకు అనుభవంలో ఎక్కడెక్కడి నుంచో వస్తాను why they do like that I don't know ఒకసారి రాత్రి పన్నెండు గంటలకి ది జనరల్ మేనేజర్ ఆఫ్ ఆశ్రమం తెలుపొందుతుంది సేలోస్బర్గ్ ఆశ్రమం జనరల్ మేనేజర్ రాత్రి పన్నెండు గంటలకి నాకు టెలిఫోన్ చేశారు ఇప్పుడు మాట కాదు డెకేట్ బ్యాక్ అండ్ దెన్ నేను ఉరికిపడి లేచాను పోనీ is there something important that he has to tell me I can understand ఏమీ లేదు ఏదో సమ్ ఒక ఈమెయిల్ ఇస్తే వదిలిపోయేదానికి నన్ను టెలిఫోన్ చేసి అక్కడ టైం ఏమిటి మధ్యాహ్నం పదకొండున్నర ఇంకా లంచ్కి టైం ఉంది ఈ లోపల నేను గుర్తుకొచ్చాను టెలిఫోన్ బిల్లులు లెక్క కాదు అమెరికా వాళ్ళకి టెలిఫోన్ బిల్లులు లెక్కే కాదు ఇప్పుడు ఇండియా వాళ్ళకి లెక్కలేదు వీళ్ళు కూడా మాట్లాడేస్తున్నాం టెలిఫోన్ బిల్లులకి లెక్క పెట్టి రోజులు వెళ్ళిపోయారు వీళ్ళు బిల్లు అదేదో సిమ్ ఏదో కొనేసి పెట్టేసుకుంటారు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి కాబట్టి దెర్ ఇస్ నో ఇష్యూ టక్కటక్క నొక్కలేదు ఇదివరకుట్లాగా ఇలాగ నెంబర్లు కూడా చేయక్కర్లా టచ్ చేస్తే సరిపోతుంది ఇదివరకు ఎలా ఉండేదో తెలిసిన పన్నెండు సార్లు ఇలా తిప్పిన తర్వాత అది కనెక్ట్ అయ్యేది కాదు మళ్ళీ మళ్ళీ పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ ఇంకో పన్నెండు సార్లు రెండు సార్లు ఫోన్లే వద్దు ఫోన్లు ఇంటికి పోయిపోవడం ఇప్పుడు అలా అక్కర్లేదు ఇలా టచ్ చేయండి కాబట్టి నా మనం ఏమంటే మీరు రాత్రి పడుకోబోయే ముందు టెలిఫోన్ కట్ చేసి కొనుక్కోవాలి మీకు ఇటువంటి సమస్య ఉంటే లేకపోతే అక్కర్లా తర్వాత రాత్రి ఆలస్యంగా టెలిఫోన్ చేయటం అలవాటు మనం మానేయాలి ఒకసారి నాకు టెలిఫోన్ ఒక స్వామి నాకు టెలిఫోన్ చేశారు టైం బాబు నేను ఆయన ఏదో చెప్పబోతే నేను ఇప్పుడు టైం ఎంత అయింది మీకు ఎక్కినాను టెన్ ట్వంటీ టెన్ ట్వంటీ వైద్యుద్ది టెలిఫోన్ మనం వీఆర్ స్వామి మనకి సంసారం నిత్యాత్మ సంసారం అది కలర్తే ఏం మిగిలితే అదే చూసుకుంటాం ఈ లోపల తెల్లారి లోపల అర్జెంటుగా కొంపలా రూపాయలు అయిపోయింది కూడా అయిపోతే అయిపోతుంది మిగిలిందే మంది దీనికోసం ten to twenty why should you telephone I suggest I'm not going to discuss this topic now with you I will discuss it tomorrow morning on because I I do not want to encourage any six of that nine thirty అని నేను చెప్పాను కాబట్టి మీకు ఇటువంటి ఇబ్బంది కనుక మీకు లేకపోతే మీరు నా నా సలహా పాటించనక్కర్లేదు ఇటువంటి ఇబ్బంది నాకు ఉంది కాబట్టి నేను మొట్టమొదటి చేసే పని ఏమిటంటే సెల్ఫోన్ కట్ చేసి వెళ్ళిపోతున్నాను నేను ఉలిక్కిపడి లేచాను రెండు మూడు సార్లు ఆ తర్వాత I felt very cute discomfort అది ఎలా ఉంటుందో చెప్పడం కష్టం ఇక్కడ ఏమంటున్నారంటే అది ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటున్నాం ఎందుకంటే మనం ఆత్మానందంలో ఉంటాము ఆత్మానందంలోంచి అంటే అనంత స్వరూపంలోంచి ఒదిగిపోయి పదకొండు మొక్కలుగా విడిపోయి రావాలి బయటికి ఆల్ దట్ ప్రాసెస్ ఉంటే సమకాయం అంటే ఒక పది సెకండ్లు టైం పడుతుంది పది సెకండ్లు పట్టాల్సిన దాన్ని మీరు అర సెకండ్లో చేస్తాను అంటే మీరు నాకు ఇప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు ఆదరా బాదరా ఇంత అనుకోండి ఏమవుతుంది కడుపులో పోతుంటావు రావు ఉపవాసం ఉంది అంటే కఠి కఠినమైన ఉపవాసం మామూలుగా వాళ్ళు ఉపవాసం అని చెప్పేసి అన్ని రకాల స్నాక్స్ పుచ్చుకుంటూ ఉంటారు ఇప్పుడు ఉపవాసం అని చెప్పేసి మీరేమో వడమాలలోనే రెండు వడలు చక్కెర పొంగలి కట్టె పొంగలి తర్వాత నాలుగు రెండు అరటి పళ్ళు రెండు మామిడి పళ్ళు ఒక యాపిల్ పళ్ళు పుచ్చుకున్నారనుకోండి ఇంకో ఉపవాసం ఉపవాసమే ఉంది మామూలుగా ఎక్కువ అలా కాకుండా యథార్థంగా కలగలేదు శ్రద్ధగా ఉపవాసం చేసినట్లయితే మొన్నాడు పొద్దున్న టిఫిన్ తినేప్పుడు చాలా కాషస్గా ఇడ్లీ వంటి సింపుల్ ఫుడ్ తినాలి అది కూడా స్లోగా తినాలి అది కూడా మామూలుగా మీరు ఎన్ని ఇడ్లీలు తింటారు ఫోర్ ఇడ్లీ తింటారు అనుకోండి ఇప్పుడు పది తింటే పర్వాలేదు అంతేగాని పదకొండు పన్నెండు తినేయకూడదు ఒక్కసారిగా తినేస్తే కడుపులో పోట్లు వస్తాయి సిస్టమ్ కెనాట్ టేక్ నిద్ర కూడా అటువంటిదే ఇంద్రియ వ్యాపారాలని ఉపవాసం చేసేసినట్టు అయిపోయింది కాబట్టి తిరిగి ఇంద్రియ వ్యాపారాల్లోకి వచ్చేటప్పుడు హఠాత్తుగా రావద్దు వస్తే అనారోగ్యం చేస్తుంది తదే తదాహ సరిగ్గా ఇదే విషయాన్ని మంత్రం చెప్తోంది ఏమని చెప్తోంది దుర్భిషజ్యం హాస్మై భవతి వినేషణ ప్రతిపద్యతే వీడు ఉపసంహారం అయినప్పుడు ఎలా ఉపసంహారం చేశాడు ఇంద్రియ ద్వారాల గుండా ఉపసంహారం కూర్చొని ఇంద్రియ ద్వారాల గుండా ఉపసంహారం చేశాడు కదా మళ్ళీ ఇంద్రియ ద్వారాలలోకి ప్రవేశించాలి ఆ ఇంద్రియ ద్వారాల్లోకి ఏ ఇంద్రియ ద్వారాల్లోకి వీడు ప్రవేశించాల్సి ఉన్నదో దానిని ప్రవేశించలేకపోతాడు ఏష ఎం న ప్రతిపద్యతే సో ఏ ఇంద్రియ ద్వారమును పొందవలసి ఉన్నదో దానిని వీడు పొందలేకపోతారు దానివల్ల ఏమవుతుంది దుర్భిషజ్యం హ అస్మై భవతి హ నిశ్చయముగా అస్మై దీని కొరకు దుర్భిషజ్యం అంటే అనారోగ్యం వస్తుంది ఎటువంటి అనారోగ్యము అంటే చికిత్స చేయడం కష్టము అనే అనారోగ్యం వస్తుంది ఏదో చెయ్యో కాలో నొప్పిట్టిందంటే దానికి చికిత్స చేయొచ్చు కత్తితో ఏదో కోసుకుంటే చేయి తెగితే దానికి ఏదో చికిత్స ఇది సిస్టమ్ లో ఫండమెంటల్ గా డిఫెక్ట్ వచ్చేది కనుక అయినట్లయితే చికిత్స చేయటం చాలా కష్టము బ్రహ్మాస్మై భవతి అందు గురించి హఠాత్తుగా లేకపోవచ్చు భాష్యం దేశం అంటే ఏ ఇంద్రియ ద్వార దేశమును ఇంద్రియ ద్వార స్థానం అంటే ఇంద్రియంలో బిగినింగ్ అయిన పాయింట్ అది అక్కడ వీళ్ళు ప్రవేశించాలి అక్కడ ఎందుకు ప్రవేశించాలంటే అక్కడి నుంచే ఉపసంహారం అయ్యాడు కనుక యస్మాత్ దేశాత్ శుక్రమాదాయ అపశోక ఏ ఇంద్రియ ద్వార దేశము నుండి వీడు శుక్రమును పట్టుకుని లోపలికి వెళ్ళిపోయినాడు ఉగ్రము అంటే విషయములను గ్రహించే సామర్థ్యము ఉగ్రము అంటే విషయములను తెలుసుకునే సామర్థ్యం ఇప్పుడు కన్ను అనే ఇంద్రియంలో మీరు పడుకున్నారనుకోండి మీరు మీరు అనుభవంగా చూసుకోండి మీరు పడుకున్నారు మీరు కళ్ళులో ఉన్నారు ఆ కళ్ళలో నుంచి అంటే చూపు ఉంది మీకు చూపు ఉందని మీకు తెలుస్తూ ఉంటుంది కన్ను మూసుకున్నా ఆ చూపులో నుండి మీరేం చేస్తారు చూసే సామర్థ్యాన్ని విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోతారు దాన్ని ఉపసంహారం చేసి లోపలికి వెళ్ళిపోతారు అంటే అది పట్టుకుని పట్టుకుని లోపలికి వెళ్ళిపోతారు విడిచిపెట్టి కాదు పట్టుకోండి పట్టుకోవడం అంటే ఉపసంహారం చేసేసుకోవడం చెవిలోంచి వినే శక్తిని ఉపసంహారం చేసుకుని విలీనం చేసుకుని లోపలికి వెళ్ళిపోతారు అలాగే ముక్కులోంచి అలాగే చర్మంలోంచి అన్ని ఇంద్రియ ద్వారముల నుండి ఆ శక్తులను విలీనం చేసుకుని లోపలికి వెళ్ళిపోతారు that is whole you going to sleep మళ్ళీ ఏ పాయింట్ దగ్గర ఈ ఇంద్రియ వ్యాపారములను మీరు విలీనం చేసుకున్నారో అదే పాయింట్ దగ్గర మళ్ళీ ఇంద్రియ వ్యాపారాల్లోకి ఆ శక్తులను ప్రవేశపెట్టాలి ఆ ప్రవేశపెట్టడంలో కన్ఫ్యూషన్ వస్తుంది ఎలాగంటే ముక్కులో ప్రవేశపెట్టాల్సింది కన్నులోను కన్నులో ప్రవేశపెట్టాల్సిన శక్తిని చెవిలోనూ ప్రవేశపెట్టాడు అనుకోండి అంటే దాని అర్థం ముక్కుతో చూస్తాడని కన్నుతో వింటాడని కాదు దాని అర్థం ఏంటంటే శక్తులు అవతల్లకిందులు అయ్యాయి కాబట్టి వీరికి కొంత కలత నిర్మాణం అవుతుంది ఒక కలత ఒక టెన్షన్ ఒక దిక్కుతోచని స్థితి నిర్మాణం అది మంచిది కాదు ఒకసారి అయితే పర్లేదు అసమానం అలా అవుతూ ఉంటాయి అది ఆరోగ్యానికి మంచిది కాదు ఏదో దానిగా తయారవుతుంది లేకపోతే డిప్రెషన్ వస్తుంది లేకపోతే ఏదో ఎపిలెప్సీ ఏదో సమ్ బ్రెయిన్ సెల్స్ లో డిఫెక్ట్లు వస్తాయి అలా అవ్వకూడదు యస్మాత్ దేశాత్ శుక్రమాదాయ అపసరుత అంటే ఏ ఇంద్రియ దేశమును ఇంద్రియ ద్వార దేశము నుండి ఇంద్రియ సామర్థ్యమును విలీనము చేసుకుని లోపలికి వెళ్ళిపోయాడో తమ్ ఇంద్రియ దేశం ఆత్మ ఆత్మా పునః న ప్రతిపద్యతే అదే ఇంద్రియ దేశమును ఈ ఆత్మ తిరిగి ప్రవేశించుటలో సామర్థ్యాన్ని కోల్పోతుంది తిరిగి ప్రవేశించలేకపోతుంది అంటే ఏమిటవుతుంది ఒక్క ఉడుకుల మీరు లేస్తే కళ్ళు తెరుస్తారు కానీ సరిగ్గా చూడలేకపోతారు చెవులతో సరిగ్గా వినలేకపోతారు అంటే మనస్సుతో సరిగ్గా తెలుసుకోలేకపోతారు దానివల్ల ఏమవుతుంది దిక్కు స్థితి ఏర్పడుతుంది కదాచిద్వ్యత్యాసేన ఇంద్రియమాత్రావేశయసి అది దీనికి ఒకప్పుడు శబ్దము మొదలైన ఇంద్రియ మాత్రలను ఆత్మ విపరీతముగా ప్రవేశపెట్టిన ఆత్మ చైతన్యం ఏం చేస్తుందంటే ఇంద్రియ మాత్రలను కన్నుకి మాత్ర రూపము చెవికి మాత్ర శబ్దము వాటిని అంటే ఆ సామర్థ్యములను విపరీతంగా ప్రవేశ తలగ్రంథులుగా ప్రవేశపెట్టింది అంటే కన్నులోకి చెవి యొక్క వినికిడిని చెవిలోకి కన్ను యొక్క చూసే శక్తిని ప్రవేశపెడుతుంది ఇప్పుడు కన్ను చూడలేదు చెవి వినలేదు మళ్ళీ దాన్ని బ్యాక్ లాక్కుని మళ్ళీ మళ్ళీ రీఆర్గనైజ్ చేసి ప్రవేశపెట్టాల్సి ఉంటుంది అంత పని అవుతుంది హఠాత్తుగా నిద్రలేదు బొడ్డు కట్టుకోవడం మీరు అలారం పెట్టుకుని నిద్ర లేవాలని సంకల్పించుకుని నిద్ర లేచినట్లయితే ఈ సమస్య ఉండదు ఎందుకంటే మీరు already mentally prepared to up ఆ మనస్సులో సూక్ష్మ రూపంగా మనస్సు ఉంది you wake up in a normal way more or less normal అప్పుడు కూడా ఎటు కాకుండా మూడు గంటలకు ఆరు గంటలు లేచారనుకోండి మంచిది మన సాధన ఎలా ఉండాలంటే ఆరోగ్య సూత్రాలను చెడగొట్టేట్లా ఉండకూడదు సాధన దానివల్ల ఏముంటుందంటే సాధనలో ప్రోగ్రెస్ లేకపోగా ఆరోగ్యం దెబ్బతింది అలా అనుకోవడం అలాగే పిచ్చి పిచ్చి సాధనలు చేసిన వాళ్ళు కొంత ఓల్డ్ ఏజ్ వచ్చేప్పటికీ సమ్ సమ్ డిఫికల్టీస్ లో ఉండడం మనకు కనపడదు ఓల్డ్ ఏజ్ వచ్చేప్పటికీ ట్రబుల్లో పడతారు మామూలుగా ఏ సాధన లేనివాడు బాగానే ఉంటాడు ఓల్డ్ ఏజ్ లో వీళ్ళు మధ్య వయస్సులో పెద్ద పెద్ద ఉపాసనలు హల్వ ఉపాసన లౌకిక ఉపాసన ఇలాంటివన్నీ చేసేసి ఓల్డ్ ఏజ్ లో ఇబ్బంది పడుతూ ఉంటారు ఏమన్నా ఆయన పెద్దలు ఎంతో ఉపాసకుడు కదా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయన కోటక్కలు వెళ్ళి వైద్యం అంటే రోగం ఎవరికైనా రావచ్చు ఉపాసకుడే కానక్కర్లేదు అంటే అర్థం ఏంటి ఆరోగ్య సూత్రాలను సరిగ్గా పాటించలేదు ఉపాసన దారిని ఉపాసనే ఆరోగ్య సూత్రాలు ఆరోగ్య సూత్రాలు కాబట్టి ఆరోగ్య సూత్రాలని మనం చేసే తపస్సు ఉపాసన అనేది ఆరోగ్య సూత్రాలకి విరుద్ధంగా ఉండకూడదు నేను ఇవాళ పొద్దున్న ఒక మాట చెప్పాను విద్యార్థులతో మాట్లాడుతున్నాను అన్నాను అది కూడా మీతో మాట్లాడుతున్నాను కొంతమంది ఏమనుకుంటారంటే తపస్సు అంటే ఇప్పుడు మనం చదువు చదువు అంటే ఇది జ్ఞానం భగవద్గీత ఉపనిషత్తులను చదువు కొడుక ఇది సాధనే కదా తపస్సు వడవర్యుమే తర్వాత సేవ మూడు మూడు టాపిక్స్ ఉన్నాయి వేదాంతం చదువుకోవడం సాధన మంత్రజపము ఇత్యాది తపస్సు లేకపోతే తపస్సు అంటే అనేక రకాలు ఉంటుంది నర్మదా పరిక్రమ అది తపస్సు నర్మదా పరిక్రమ చేయడం అంటే నర్మదా నది అంతా చుట్టి కావడం ఏడాది పడుతుంది నడక అయితే అరుణాచల కొండ ఉంటుంది అదంతా చుట్టి కావడం పదిహేను కిలోమీటర్లు రోజు పడుతుంది ఇక్కడి నుంచి ప్రయాణం చేసేవారు అయితే అయ్యప్ప కొండకి నడిచి పెట్టడం ఇవన్నీ తపస్సులో వస్తాయి ఇలాంటిది తపస్సు తర్వాత మంత్ర జపం గంగోత్రి వెళ్ళి జపం చేసుకోవడం ఆరు నెలలు దట్ కమ్స్ అండర్ తపస్సు సేవ సేవ అంటే ఏమిటి వాళ్ళు బీద వాళ్ళకి నువ్వు సేవ చేయడం బీద విద్యార్థులకి నువ్వు సేవ చేయడం ఇలాంటి సేవ లేకపోతే మెడికల్ క్యాంప్ పెట్టడం మెడికల్ క్యాంప్ పెట్టి వైద్య సౌకర్యం చేయడం ఇది సేవ మూడు అంశాలు ఉన్నాయి చదువు తపస్సు సేవ నేను చెప్పిన పాయింట్ ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది ఇప్పుడు కూడా తపస్సు సేవ అనే వాటిని చదువుకి సబ్స్టిట్యూట్ గా మీరు పెట్టుకోకూడదు they should not become study so స్టడీకి కాంప్లిమెంట్స్ గా ఉండాలి కాబట్టి మీరు చక్కగా శాస్త్రాన్ని చదువుకుంటూ ఉండాలి ఎంతో కొంత తపస్సు శాస్త్రానికి అడ్డు అడ్డురాని విధంగా ఎంతో కొంత తపస్సు మీరు చేసుకోవాలి అంటే మీరు జపం చేసుకోవాలనుకుంటే సాయంకాలం ఆరు టు ఏడున్నర క్లాసు టైంలో చేయడం కాదు ఆ క్లాసుకి అడ్డు రాని విధంగా మీరు జపం చేసుకోండి మీరు ఏదైనా సేవ చేయదలుచుకుంటే క్లాసుకు అడ్డు రాని విధంగా మీరు సేవ they complement the study they should not substitute the study లోకంలో ఈ వివేకము చాలా తక్కువ వాళ్ళు ఏమనుకుంటారంటే స్టడీకి తపస్సును సేవ సబ్స్టిట్యూట్స్ అనుకుంటారు చాలా తప్పు ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయటము ఉందనుకోండి ఎక్సర్సైజ్ చేయటము దాన్ని ఆరోగ్యానికి అవసరం అది నాలెడ్జ్కి సబ్స్టిట్యూట్ కాకూడదు బాడీ స్ట్రక్చరు ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలి ఎంత ఎక్సర్సైజ్ చేయాలి ఎలా చేయాలి ఆహార నియమం ఏమిటి ఇవన్నీ తెలుసుకుని ఎక్సర్సైజ్ చేయాలి అంతేకాని ఆ చదువు అక్కర్లేదు ఎక్సర్సైజ్ గురించి ఏమీ తెలియక్కర్లేదు బండగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ పోతాను అంటే చిన్న వయస్సులో ఉన్నప్పుడు మీకు తేడా తెలియదు పెద్ద వయసు వచ్చేది వయసు ఎక్సర్సైజ్ చేసి రోగం తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మీరు అంటే సరిగ్గా తెలియకపోతే ఎక్సర్సైజ్ లేక రోగం కొంతమందికి ఎక్సర్సైజ్ వికటించి రోగం ఇంకో కొంతమందికి అలా వస్తుంది తెలియకపోతే కాబట్టి తపస్సు పేరుతో తప్పుదారి పట్టిన వాళ్ళు వందల మంది కనబడతారు సేవ పేరుతో ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇబ్బంది పడిపోతాం మనకి ఎంతమంది కనపడి ఇంకో మంది కనపడతారు కారణం ఏమిటంటే వీళ్ళు ఈ తపస్సు సేవ ఇవి మనల్ని దేవుడి దగ్గరికి చేరుస్తాయనుకుంటున్నారే తప్ప studies one which takes you to the truth అని వీళ్ళు తెలుసుకోలేకపోవాలి సరే నేను డైగ్రెస్ అయి చెప్పాను బట్ ద పాయింట్ ఈజ్ ఈ ఈ విధంగా అంత తెలుసుకునే ఉండాలి కాబట్టి హఠాత్తుగా నిద్ర లేపడం అనే పొరపాటు మీరు చేయవద్దు ఎందుకంటే ప్రతిసారి ఈ దోషం లేకపోవచ్చు కదాచిత్ అంటున్నారు మీరు పదిసార్లు నాలుగు సార్లు ఉలిక్కిపడి ఇట్లా లేపారనుకోండి ఉలిక్కిపడి లేస్తాడు నాలుగు సార్లు ఏమీ అవ్వలేదు but it may happen fifth time before you don't do to others you also don't allow others to do तत आंध्य बाहि बाधिरियादि दोष प्राप्त दुर्भिषज्यम दुख भिषक कर्मता हा అస్మై దేహాయ భవతి అలా హఠాత్తుగా నిద్రలేపితే ఆత్మకేదో రోగం వస్తుందని అభిప్రాయం కాదు ఆత్మకే రోగము రాదు దేహానికి వస్తుంది రోగం ఈ దేహానికి రోగం వస్తుంది ఏం దోహం రావచ్చు చెవుడు రావచ్చు చెవి విని వినే శక్తి వీక్ అయితే దెబ్బతినవచ్చు అసలు పెద్ద వయస్సు వచ్చేప్పటికీ చెవుడు వస్తుందంట నాకేమనిపిస్తుందంటే పెద్ద వయస్సులో విపరీతమైన చెవుడు ఇంకా ఏం మాట్లాడినా వినపడని చెవుడు వచ్చిన వాళ్ళకి ఇలాంటిది ఏదో అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఆ చెవుడు ఎలాంటి చెవుడు అంటే ఇంకా ఏ పిడుగులు పడ్డా వినపడదు అలాంటి చెవుడు దానికి మందు కూడా ఆ వైద్యం కూడా లేదు అంటే మెషిన్లు ఏవో ఉంటాయి ఆ మెషిన్లు కూడా పనిచేయవు అలాంటి ఇది బ్రహ్మచరుడు అంటారు అలాంటంటే వైద్యం చేయడం సాధ్యం కాని చెవుడు వచ్చింది అనుకోండి లేకపోతే వైద్యం చేయడం వీలు పడని చూపు మందగించడం అలాంటిది వచ్చిందనుకోండి చాలా కష్టం అవుతుంది వైద్యం ఒకవేళ చేసినా చాలా కష్టం మీద వైద్యం చేయాల్సి వస్తుంది అలా అవుతుంది అంటే ఆంధ్యము అంటే చూపు మందగించుట బాధిత్యము అంటే చెవుడు మొదలైన దోషం వచ్చిందంటే దానికి వైద్యం చేయటం కష్టమైపోతుంది దుఃఖ భిషకర్మత అనే ఈ దోషం ఈ దేహానికి కలుగుతుంది కాబట్టి ఎవళ్ళని మనం అలా నిద్ర లేకపోతుంది నిద్రపోతుంటే మనం చూసి సంతోషించాలి పాపం వాళ్ళు నిద్రపోతున్నారు హ్యాపీ ఒకవేళ మీ శత్రువు మీరు వీళ్ళు రెండు తిట్టి రావడానికి వెళ్ళారనుకోండి వాడు నిద్రపోతున్నాడు అనుకోండి పాపం నిద్రపోతుంది అని ఇంకో సందర్భంలో వాళ్ళు నిద్రపెట్టి తెలివి కావడము మళ్ళీ తిట్టి రావచ్చు అప్పుడు మాత్రం ఆశీర్వదించి మనం వెనక్కి వచ్చేసేయాలి దుఃఖేన చికిత్సనీయ అసౌ దేహో భవతి ఇత్యర్థ అంటే దుర్భిషజ్యం అస్మై భవతి అనగా ఈ దేహము కొరకు దుర్భిషజ్యము కలుగును అంటే అర్థం ఏంటో తెలిసిన ఈ దేహము చతుర్థి నుంచి ప్రథమాకిటండి దేహము కొరకు అన్న దాని నుంచి ఈ దేహము కష్టంతో చికిత్స చేయదగ్గదిగా తయారవుతుంది తస్మాత్ ప్రసిద్ధ్యా అపి స్వప్నే స్వయం జ్యోతిష్వం అత్యగమ్యతే ఈ లోక ప్రసిద్ధిని బట్టి కూడా మీకు స్వప్నంలో ఆత్మ స్వయం ప్రకాశము అని నిర్ధారణ అయింది ఎలా నిర్ధారణ అయింది ఆ స్వయం ప్రకాశ ఆత్మ చైతన్యం జాగ్రత్త అవస్థలోకి వచ్చేప్పుడు రూప వాసనను పట్టుకుని రూపమాత్రను పట్టుకుని కంట్లోకి వస్తే కన్ను చూస్తుంది శబ్దమాత్రని పట్టుకుని చెవిలోకి వస్తే చెవి వింటుంది దీనికి భిన్నంగా కంట్లోకి రూపమాత్ర కంట్లోకి రావాల్సిన రూపమాత్ర చెవిలోకి చెవిలోకి వెళ్లాల్సిన శబ్దమాత్ర కంట్లోకి వస్తే కన్ను గుడ్డిదవుతుంది చెవి చెవులు వస్తుంది అంటే శబ్దజ్ఞానం ఉండదు రూపజ్ఞానం ఉండదు అంటే దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది జ్ఞానమునకు సోర్స్ ఏమిటి ఆత్మ చైతన్యం సపోజ్ జ్ఞానానికి సోర్సు సూర్యుడు శబ్దము అయితే వీళ్ళు ఇలా అవ్వకూడదు జ్ఞానానికి సూర్యుడు సోర్సు సూర్యుడు అనుకోండి సూర్యుడు ఉన్నంతసేపు మీకు రూపం తెలుస్తూ ఉండాలి చూపు మందగించకూడదు శబ్దానికి సోర్స్ శబ్దమే మీకు సోర్స్ అనుకోండి జ్యోతి అనుకోండి అప్పుడు శబ్దం బయట ఉన్న శబ్దము చెవుడు అనేది వీడికి రానేకూడదు అసలు కాబట్టి శబ్దము జ్యోతి కాదు సూర్యుడు జ్యోతి కాదు ఆత్మ జ్యోతి ఆ ఆత్మ ప్రకాశిస్తూ స్వప్నమునందు ఉన్నది అది మనకి స్పష్టంగా స్వప్నావస్థలో దాని స్వయం ప్రకాశ ధర్మము తెలుస్తోంది ఆ స్వయం ప్రకాశ ధర్మమును ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడా మనం నిరూపించగలిగినాము